بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد హదీసు కిరణాలు రియాదు సాలిహీన్ యొక్క దర్స్లో ఈరోజు నలభై రెండవ హదీస్ అబ్దుల్లా బిన్ మసూద్ రది అల్లాహు తాలాను ఉల్లేఖించారు لما كان يوم حنين لما كان يوم حنين آثر رسول الله صلى الله عليه وسلم ناسا في القسمة హునైన్ యుద్ధం రోజున అంటే ఆ యుద్ధం జరిగిన తర్వాత ఆ సందర్భంలో యుద్ధ ఫలం గనీమత్ ఏదైతే ప్రాప్తి అయిందో దానిని పంపిణీ చేసేటప్పుడు పంచేటప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం కొంతమందికి ప్రాధాన్యతనిచ్చారు ఇక్కడ ప్రాధాన్యతనిచ్చారు అంటే ఏంటి కొందరికి ఇచ్చారు కొందరికి ఇవ్వలేదు మరి కొందరికి ఎక్కువగా ఇచ్చారు ఈ విధంగా ఫల్ అక్రా బిన్ హాబిస్ మీ అతమ్మినల్ ఇబిల్ అక్రాబిన్ హాబిస్కు వంద ఒంటలు ఇచ్చారు వాత ఒయిన తబిన హిస్న్ మిథిల దాలిక్ ఒయిన బిన్ హిస్న్కు కూడా అలాగే వంద ఇచ్చారు వాత నాస మిన్ అష్రాఫిల్ అరబ్ అలాగే అరబ్బు ప్రముఖులైన కొందరికి ఆయన కొంత సామాన్ ఇచ్చారు ఒంటెలు కూడా ఇచ్చారు వాథరహం యోమ ఇదిన్ ఫిల్ కిస్మ అయితే ఈ అరబ్ ప్రముఖులను కొంచెం ప్రాధాన్యతనిచ్చి వారికి అందరికంటే భిన్నంగా వారికి ప్రాధాన్యత ఇచ్చి వారికి సొమ్ము గిట్లా ఇచ్చారు ఆ సందర్భంలో ఒక వ్యక్తి వల్లాహి ఇన్న హాదిహి కిస్మతుమ్మా ఉదిల ఫీహా వల్లాహి ఇన్న హాదిహి కిస్మతన్ మా ఉదిల ఫీహా అల్లాహ్ సాక్షిగా ఈ పంపకంలో న్యాయం జరగలేదు వమా ఉరీదు ఉరీద ఫీహ వజ్హుల్లా ఈ పంపిణీలో అల్లా యొక్క ప్రసన్నత కోరడం జరగలేదు అని అన్నాడు నవాజుబిల్లా అస్తాఫరుల్లా అంటే ఇది ప్రవక్త సలసల వారి మీద ఒక అభ్యంతరం కదా ఎందుకంటే చూడడానికైతే ప్రవక్త ఒకరికి ఇచ్చారు ఒకరికి ఇవ్వలేదు ప్రవక్త ఒకరికి ఎక్కువ ఇస్తున్నారు మరొకరికి కొంచెం తక్కువ ఇచ్చారు మనకు ఇలా కనబడుతున్నది కానీ ప్రవక్తనైతే ఏమాత్రం అన్యాయం చేయరు ప్రవక్త ఏమాత్రం ధర్మానికి వ్యతిరేకం చెయ్యరు అయితే ఆ వ్యక్తి ఏమన్నాడు ఈ పంపకంలో న్యాయం జరగలేదు ఈ పంపకంలో ఇహ్లాస్ లేదు అల్లా యొక్క అభీష్టం కోరడం జరగలేదు అబ్దుల్లా బిన్ మసూద్ చెప్పారు వల్లాహిల ఉహ్బిరన్న రసూల్ అల్లాహి సలల్లా అలైవలం అల్లాహ్ సాక్షిగా నువ్వు చెప్పిన ఈ మాట నేను ప్రవక్తకు తెలియజేస్తాను ఫ అతైతుహు ఫ అహ్బర్తుహు బిమా కాల్ ఆ వ్యక్తి చెప్పిన మాట నేను ప్రవక్తకు తెలియజేశాను ఫతగయ్యర వజ్హు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి యొక్క ముఖం చాలా మారిపోయింది హత్త కానక సిర్ఫ్ ఎర్రగా అయిపోయింది సుమ్మకాల్ ఆ తర్వాత చెప్పారు సుమయ్య అదిలు ఇదాలం యాదిలిల్లాహు రసూలు అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త న్యాయం చేయకుంటే ఇక ఎవరు న్యాయం చేస్తారు అల్లాహ్ మరియు ప్రవక్త అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త న్యాయం చేయకుంటే న్యాయం చేసేది ఎవరు మరి మళ్ళీ చెప్పారు యర్హముల్లాహు మూసా అల్లా మూసా ఇస్లాంను కరుణించుగాక కద్ ఊదియబి అక్తరమిన్ హాద హాదా ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఆయనను బాధించడం బాధ పెట్టడం జరిగింది ఫసబర్ ఆయన దానిపై ఓపిక వహించారు సహనం వహించారు మన ఈ అధ్యాయం ఏమిటో గుర్తుంది కదా మీకు సహనాల గురించి బాబు సబర్ సహనం స్థైర్యం ఓపిక దీని గురించి మనం చదువుతున్నాము మరియు ఓపిక సహనాలు ఎలాంటి విషయాల్లో మనం పాటించాలి దానికి వివిధ రకమైన హదీసులు మన ముందుకు తీసుకొస్తున్నారు పుణ్యాలు చేసే సందర్భంలో కానీ పాపాల నుండి దూరం ఉండే సందర్భంలో కానీ ప్రజల నుండి ఏదైనా ఆపద మనకు ఎదురైనా కానీ మన భార్య పిల్ల తల్లిదండ్రులు దగ్గరి బంధువులు స్నేహితులు మిత్రులు వారిలో ఎవరైనా చనిపోయిన అనారోగ్యానికి గురైన ఎలాంటి ఏ కష్టం వచ్చినా కానీ ఇప్పుడు ఇక్కడ స్వయంగా ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు ఎదుర్కొన్న ఒక మనసును బాధ కలిగించే అటువంటి మాట అంటే కొందరు నాలుకతో కూడా అదేమంటారు నాలుకతో పొడిసే నాలుకతో వెళ్ళిన మాటలు తూట్ల కంటే చాలా భయంకరంగా మరి ఎక్కువ గాయం కలిగించేవిగా ఉంటాయి ఫకుల్తు ఇబ్ను మసూద్ చెప్పారు లా జరమ లా అర్ఫా ఇలైహి బాధ హదీత ఇంకెప్పుడు నేను ఆయనకు ఈ విషయం తెలియపరచదానని మనసులో తెలియపరచకూడదని మనసులో భావించాను అంటే ఇవిన మసూద్ తన మనసులో అనుకున్నారు అంటే ప్రవక్త ఎంత కోపానికి ఆగ్రహానికి వచ్చారు కదా నేను చెప్పకుండా బాగుండును అని ఈ హదీస్ ద్వారా మనకు ఎన్నో విషయాలు బోధపడుతున్నాయి ఒకటి చూడడానికి మనం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం యొక్క పనిలో ఏదైనా మన మనసుకు ఇష్టం లేని విషయం చూసినా దానిని అన్యాయంగా తప్పుగా ధర్మానికి వ్యతిరేకంగా భావించకూడదు ప్రవక్త అల్లా యొక్క అల్లా వైపు నుండి పంపబడిన వారు అల్లా యొక్క ఇష్టానికి భిన్నంగా వారు చెయ్యరు కావాలంటే ఏదైనా సందర్భంలో ఒంటరిగా అడిగినా పర్వాలేదు కానీ అక్కడ అభ్యంతరం వ్యక్తపరచడం ఆక్షేపించడం అరే న్యాయం చేస్తలేరు మీరు అని అనడం ఇది మామూలు విషయం కాదు ఇది ప్రవక్తను కించపరిచినట్లు ప్రవక్తను దూషించినట్లు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం వారి యొక్క గౌరవ మర్యాదకు చాలా వ్యతిరేకమైన విషయం ఇందులో హునైన్ యుద్ధం యొక్క యుద్ధ ఫలం యుద్ధంలో ప్రాప్తించిన ధనం గురించి చెప్పడం జరిగింది అయితే ఇస్లాంలో ఇస్లాం మరియు కుఫర్ మధ్యలో జరిగిన యుద్ధం తర్వాత ఏ ధనమైతే ముస్లింలకు దొరుకుతుందో ఆ సిపాయిలు ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు ఆ ధనాన్ని తమ ఇష్టానుసారం తీసుకోవడానికి హక్కు లేదు అల్లాహుతాలా ఖురాన్లో దాని గురించి ఆదేశాలు ఇచ్చాడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం దాని యొక్క వివరాలు తెలిపి ఉన్నారు ఆ ప్రకారంగానే దానిని పంచిపెట్టాలి అయితే కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో ప్రవక్తకు ప్రవక్త యొక్క నాయకులైనటువంటి ఖలీఫాకు ఆ తర్వాత కాలాల్లో ఆ ఇస్లామియ దేశం యొక్క పరిపాలకుడు హాకిం అతనికి ఇస్లాం పరిధిలో వారికి అనుమతి ఉంటుంది వారు ధర్మపరంగా ఇక్కడ ఎలాంటి అవసరం ఉన్నదో చూసి ఆలోచించి వారికి తగిన రీతిలో ఖర్చు చేసేటువంటి అనుమతి ఉంటుంది అందుకొరకే ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అకరా బిన్ హాబీస్ రయనా బిన్ హెసన్ వీరికి వంద వంద ఒంటెలు ఇచ్చారు కొందరిని మరికొందరిపై ప్రా కొందరికి మరికొందరిపై ప్రాధాన్యతనిచ్చారు ఇతర హదీస్ వేరే హదీసుల్లో మనం చూస్తే దాని యొక్క వివరాలు మనకు కనబడుతున్నాయి హుదేబియా తర్వాత నుండి హుదేబియా యొక్క ఒప్పందం ఏదైతే జరిగిందో ప్రవక్త సలహస్లం వారి యొక్క హిజరత్ చేసిన ఏడవ సంవత్సరంలో ఆ తర్వాత ఎనిమిదో సంవత్సరంలో మక్కా విజయం జరిగింది ఆ తర్వాత తొమ్మిదో సంవత్సరంలో ఈ హునేన్ యుద్ధం జరిగింది ఈ రెండు సంవత్సరాల మధ్యలో ప్రత్యేకంగా హునేన్ సందర్భంలో కూడా చాలామంది ఇస్లాం స్వీకరించారు అయితే వారి వారి యొక్క అవసరాలను బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం అక్కడ న్యాయం చేశారు ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నదో చూసి ఇచ్చారు ఈ హదీసులో మనకు బోధపడిన మరొక విషయం ఏమిటంటే కొందరు ఎంత మంచి పని అని భావించి చేసినప్పటికీ కొందరు మూర్ఖులు ఆ సత్యాన్ని ధర్మాన్ని గ్రహించని వారు వ్యతిరేకంగా తిరగవచ్చు అయితే వారు లేదా కొందరు వ్యతిరేకం వహించినందుకు సత్యాన్ని వదలకూడదు ధర్మాన్ని వదలకూడదు అని ఇక్కడ గమనించాలి ఆ విషయం ధర్మమై సత్యమై ధర్మానికి అనుకూలమైనదిగా ఉండాలి లేకుంటే ఈ రోజుల్లో కొందరు ప్రజలపై దౌర్జన్యం కలిగేటువంటి ఒకరికి ఇద్దరికి కాదు లక్షలాది కోట్లాది మందికి నష్టం జరిగేటువంటి చట్టాలు అంధకార చట్టాలు తయారు చేస్తారు చేసి అబద్ధాలు పలికి దానిని అమలు చేసే ప్రయత్నాలు చేస్తారు అయితే ఎవరైనా తప్పు చేసి దానిని సహి అని నిరూపించుకునే ప్రయత్నంలో ఉండేది ఉంటే అది సహి ఎంత మాత్రం కాదు ఇక్కడ చెప్పే విషయం ఒక సత్యం ధర్మం మంచి విషయం ఎవరికైనా అర్థం కాక దానిని వారు చెడుగా అన్యాయంగా దౌర్జన్యంగా పరిగణిస్తే వారికి నచ్చజెప్పాలి ఆ ధర్మాన్ని ఆ సత్యాన్ని పాటిస్తూ ఉండాలి ఈ హదీసులో మనకు తెలిసింది ఒక విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారిని మాటల తూటలతో ఎలా బాధ కలిగించడం జరిగినదో ప్రవక్త కంటే ముందు మన ప్రవక్త మమసలసన వారి కంటే ముందు గడిచిన ప్రవక్తలకు కూడా ఇలాంటి బాధలు కలిగాయి వారిలో ఒకరు ప్రఖ్యాతిగాంచిన వారు మూసా అలీహిస్సలాం కూడా ఈ ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది సురే అహజాబ్ చివరి రుకులు అల్లా తల తెలిపాడు యా అయ్యుహల్లదీన ఆమను ఓ విశ్వాసులారా లాతకూను కల్లదీన ఆదవు మూసా ఎవరైతే మూసాను చాలా బాధ కలిగించారో వారి మాదిరిగా మీరు కాకండి ఈ హదీస్లో మనకు బోధపడిన మరొక విషయం ఏమిటంటే మన సామాన్య జీవితంలో మన జీవితాల్లో మనం ఒకరిని మరొకరికి ఒకరు మరో ఒకరిని చూశాము వేరే ఒక వ్యక్తి గురించి ఇతడు ఏదైనా మాట చెప్పాడు అయితే మనం ఇటు నుండి అటు మాటలు చేర్పించకూడదు ఇవే చాడీలలో వస్తాయి వారిద్దరూ ముస్లింలై ఉండేది ఉంటే మనం మధ్యలో మాట చేర్పించినందుకు ఆ వ్యక్తి యొక్క రెండో వ్యక్తి ఎవరి వద్దకైతే మనం మాట చేర్పించామో మొదటి వ్యక్తి ఒక తప్పు పని తప్పు మాట మాట్లాడాడు రెండో వ్యక్తి గురించి మనం మూడో వారిమి ఆ రెండో వ్యక్తి వద్దకు వెళ్ళి మొదటి వ్యక్తి ఫలానా ఇలా చెప్పిండు అని అంటే అతని మనసులో అతని గురించి కపటం ద్వేషం మొదలవుతుంది కదా అందు గురించి ఇలాంటి పని చేయకూడదు కానీ ఇక్కడ ఈ హదీసు అబ్దుల్లా బిన్ మసూద్ చేసినట్లు మనకు కనబడుతుంది ఇక్కడ ప్రవక్త విషయం ఇస్లాం ధర్మానికి సంబంధించిన విషయం అతడు అంటే ఏ వ్యక్తి అయితే ప్రవక్త గురించి ఇట్లా చెప్పిండో అది ప్రవక్త సల్లల్లాహు అలైవలం వారి యొక్క ఒక పనిలోనే కాదు ఇస్లాంకు సంబంధించిన ఒక పనిలో ఇక్కడ అడ్డంకి ఏర్పడినట్లు ఒక అభ్యంతరం చేసినట్లు అవుతుంది అయితే వాస్తవాన్ని తెలుసుకోవడానికి అక్కడ చెప్పడం జరిగింది నలభై మూడవ హదీఫ్ హజరత్ అనసరది రది అల్లాహోతలను చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా ఆదేశించారు ఇద అరాద్ అల్లాహు బి అబ్దిహి ఖైరన్ అజ్జల లహుల్ ఒకూబత ఫి దునియా అల్లా తన దాసునికి మేలు చేయాలని సంకల్పించుకుంటే అతని పాపాలకు పర్యవసానంగా ఇహలోకంలోనే తొందరగా అతన్ని శిక్షిస్తాడు పరలోకంలో ఏం చేయాలనుకుంటే మేలు అల్లా తన దాసునికి పరలోకంలో మేలు చేయాలని సంకల్పించుకుంటే ఏం చేస్తాడు అతనికి ఇహలోకంలో శిక్ష అనేది త్వరగా ఇస్తాడు వైదా అరాదల్లాహు బి అబ్దిహి షర్ర అంసక అన్హు బిదంబిహి హత్తా యువాఫి బిహి యోమల్ కయామ మరి ఒకవేళ అల్లాహుతాల తన దాసునికి కీడు తెలపెట్టదలిస్తే అతని పాపాల పర్యవసానాన్ని ఇహలోకంలో ఇవ్వకుండా నిలిపి ఉంచుతాడు అల్లాహుక్బర్ చివరికి ప్రళయ దినాన అతన్ని పూర్తిగా శిక్షిస్తాడు అల్లాహక్బర్ అల్లా ఇలాంటి పరిస్థితులు మనందరినీ కూడా కాపాడుగాక ఇంకా చెప్పారు ఉల్లేఖించేవారు ప్రవక్త సల్లల్లా అలూసలం తెలిపారు ఇన్ ఐవమిల్ జజా ఇన్న ఇదమల్ జజా ఇమా ఇదమిల్ బలా ప్రతిఫలం పుణ్యంలో శ్రేష్ఠత పరీక్ష తీవ్రతను బట్టి ఉంటుంది అంటే పరీక్ష ఎంత కఠినంగా ఉంటే దానికి లభించే పుణ్యం కూడా అంత గొప్పగా ఉంటుంది ఎవరికి ఎంత ఎక్కువ కష్టం వస్తుందో వారికి ఎక్కువగా పుణ్యాలు ఉంటాయి వైన్ అల్లాహ తాలా ఇద అహబ్బ కౌమన్ అల్లాహతాల ఎవరినైనా ప్రేమించినప్పుడు తలాహుం వారిని పరీక్షకు గురి చేస్తాడు ఫమన్ రాబయ్య ఎవరు ఆ యొక్క కష్టాన్ని ఇష్టపడి సహించుకుంటాడో ఫలహుర్రిదా ఏం జరుగుతుంది అల్లాహ్ వైపు నుండి అతనికి ప్రసన్నత అల్లా యొక్క అభీష్టం లభిస్తుంది వమన్ సహిత ఫలహు సహ్ మరెవరైతే అల్లా పట్ల ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తాడో ఛీ ఏంది నేనే దొరికినా నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి ఈ విధంగా అల్లాపై కోపాన్ని పెంచుకుంటాడో అయితే అతనికి దైవాగ్రహమే దక్కుతుంది ఈ హదీసులు మనకు ఎన్నో విషయాలు బోధపడుతున్నాయి మొదటి విషయం అల్లా ఎవరికైనా మేలు చేయాలని కోరినప్పుడు ఏం జరుగుతుంది ఇహలోకంలో అల్లా తొందరగా అతనికి శిక్షలు ఇస్తాడు అతని పాపాలకు పర్యవసానంగా ఇక్కడ శిక్ష ఇచ్చాడు అంటే మళ్ళీ పరలోకంలో ఉంటుందా ఇన్షాల్లా పరలోకంలో ఉండదు కానీ గుర్తించాలి ఈ పాపాల యొక్క శిక్ష అనేది ఏదైతే ఉందో రెండు రకాలుగా ఉంది ఒకటి చిన్న పాపం మరొకటి పెద్ద పాపం పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో ఘోరమైనవి దాంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి మనిషి అది చేస్తూ చేస్తూ అదే స్థితిలో చనిపోయాడు అంటే అల్లా ఎన్నటికీ క్షమించడు అది షిర్క్ అదేమిటి షిర్క్ దీని గురించి కురాన్లో చాలా స్పష్టంగా ఉంది ఇక దాని తర్వాత మిగతా ఘోర పాపాలు కబీరా గుణ పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో మనిషి ముస్లిం అల్లాహ్ను విశ్వసించాడు పరలోక దినాన్ని విశ్వసించాడు ప్రవక్త మొహమ్మద్ సల్లా అలుసలంని విశ్వసించాడు షిర్క్ నుండి దూరమున్నాడు కానీ కొన్ని ఘోరమైన పాపాలు అతనితో జరిగాయి ఉదాహరణకు అల్లా తల మనందరినీ కూడా కాపాడుగాక అర్థం కావడానికి కొన్ని ఉపమానాలు ఉదాహరణలు వ్యభిచారం చేయడము వడ్డీ తినడము తల్లిదండ్రులను చూడకుండా మంచి సేవ చేయకుండా ఇబ్బంది పెట్టడము మత్తు పానీయాలు సేవించడము ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ చేస్తూ తౌబా చేయకుండానే చనిపోయాడు ఇలాంటి కబీరా గుణ దేని తప్ప షిర్క్ తప్ప ఈ కబీరా గుణ ఘోరమైన పాపాలు చేసిన వాడు అల్లాహ్ తలిస్తే క్షమించవచ్చు లేదా వాటి యొక్క శిక్ష ఇచ్చిన తర్వాత అల్లాహుతాలా అతన్ని స్వర్గంలో పంపవచ్చు అల్లాతాల తలుచుకుంటే ఈ కబీర గుణాలు ఇంకా వేరే సగీర గుణాలు ఇహలోకంలో ఇంకా అతనిపై ఏదైనా కష్టాలు ఇంకా ఆపదలు వేరే కొన్ని రకాలు వచ్చి అల్లా మన్నించేశాడు అంటే అది అల్లా ఇష్టం అయినా కానీ నన్ను అల్లాతల తప్పకుండా మన్నిస్తాడు అని మనం కేవలం కలలు గనడం తౌబా చేయకపోవడం ఆ పాపాలను వదలకపోవడం ఇది చాలా ప్రమాదకరమైనది చాలా మనల్ని నష్టంలో పడవేసేది అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మరొక విషయం ఇదే హదీస్లోని మొదటి అంశం యొక్క భాగం యొక్క భావంలో అల్లా తాను ఏ దాసుడి పట్ల మేలు కోరుతాడో అతనికి ఇహలోకంలోనే త్వరగా శిక్షను పంపుతాడు అయితే మనం అల్లా కోరితే శిక్ష ఇస్తాడు అని అని ఉంది మనం కోరకూడదు అంటే వల్లా నాతో ఏ పాపం జరిగినా కానీ ఇహలోకంలోనే నాకు శిక్ష ఇచ్చేసాయి పరలోకంలో నాకు శిక్ష వద్దు ఎందుకంటే ఇక్కడి శిక్ష కొద్ది రోజులు మాత్రమే పరలోకంలోనైతే చాలా దీర్ఘంగా ఉంటుంది చాలా పెద్ద కాలం ఉంటుంది ఇక్కడనే నాకు శిక్ష ఇచ్చేసాయి అని కోరకూడదు ఎప్పుడు కూడా ఇక్కడ మనం ఏం కోరాలి పాపాల నుండి క్షమాపణ కోరాలి పాపాలను వదులుకోవాలి మళ్ళీ పోతే రబ్బన ఆతిన ఫిద్దునియా హసన వఫిల్ ఆఖిరతి హసన ఓ అల్లా ఇహలోకంలో కూడా నాకు మంచి మేలు ప్రసాదించు పరలోకంలో కూడా నాకు మంచి మేలు ప్రసాదించు వహిన ఆదాబన్నార్ నరకరి శిక్ష నుండి కూడా మమ్మల్ని కాపాడు ఇలా దువా చేయాలి కొందరు ఏమంటారు ఇగో ఈ పని ఉన్నది కానీ చాలా కష్టంగా ఉంది ఒకవేళ నువ్వు చేసావంటే అందరికి వంద ఇస్తా నీకు రెండు వందలు ఇస్తా కొందరు ఏం చేస్తారు వానికి అవసరం ఉన్నది రెండు వందలు దొరుకుతాయి కదా అని ఎంతో కష్టపడి రాత్రిగా దాని యొక్క బాధలు ఎన్ని ఉన్నా కానీ భరించుకొని చేయాలనుకుంటాడు ఇక్కడ నాలుగు డబ్బులు సంపాదించడానికి ఇలాంటి కష్టంలో తనకు తాను పడవేసుకుంటాడు మనిషి కానీ అల్లాహతో మన యొక్క వ్యవహారం ఎలా ఉండాలి పాపం చేసుకుంటూ అరేమన్నిస్తాడు లే అన్నటువంటి అల్లా పట్ల అవమర్యాద బేఅదబి ఉండకూడదు అలా అని అల్లా ఏ పాపానికైనా ఇక్కడే నన్ను శిక్షించు అని కూడా ఉండకూడదు అందుగురించి గమనించండి మనిషి ఎల్లప్పుడూ అల్లా విషయంలో భయము ఆశ రెండూ కలిగి ఉండాలి అతని శిక్షకు భయపడి పాపాలను వదులుకోవాలి అతని కరుణను ఆశిస్తూ పుణ్యాల్లోకి ముందుకు వెళ్ళాలి అతని నరకం నుండి భయపడి మనం పాపాలకు దూరంగా ఉండాలి అతని స్వర్గాన్ని ఆశిస్తూ పుణ్యాలలో ముందుకు ఉండాలి ఈ హదీసులో తెలిసిన మరొక విషయం ఏమిటంటే ఎవరికి ఎన్ని ఎక్కువ కష్టాలు వస్తాయో వారికి అంతే గొప్ప ఫలితం అనేది ప్రసాదించడం జరుగుతుంది కానీ ఇంతకుముందు మీరు వచ్చేవారు ఎంత కష్టం వస్తే అంత గొప్ప ఫలితం ఎప్పుడు లభిస్తుంది అల్లాకు ఇష్టమైన రీతిలో మనం సహనం పాటిస్తూ అల్లా దీనికి ప్రతిఫలం ప్రసాదించాలి అన్నటువంటి ఆశ కలిగి ఉండాలి తస్బిర్ తహ్తసిబ్ ఎహ్తిసాబ్ కావాలి సబ్ర్ కావాలి సబ్ర్ అంటే ఓపిక సహనం ఎహ్తిసాబ్ అంటే అల్లాహ్ నాకు దీనికి బదులుగా పుణ్యం ప్రసాదించాలి అని ఆశించడం పుణ్య ఫలాపేక్షతో అయితే సబర్ అన్నది దాని గురించి కూడా వివరాలు మనం ఇంతకుముందు విని ఉన్నాము సబర్ మన హృదయంతో కూడా కావాలి నాలుకతో కూడా కావాలి మన యొక్క శరీర అవయవాలతో కూడా కావాలి అయితే ప్రవక్తలపై అందరికంటే ఎక్కువగా కష్టాలు వస్తాయి వేరే హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది అషద్దుల్ అంబియా అషద్దుల్ బలాయి అల్ అంబియా తుమ్మల్ అంసల్ ఫలాంసల్ అందరికంటే ఎక్కువ కష్టాలు ప్రవక్తలపై వస్తాయి మరియు ఇది ఇహలోకంలో మరియు ఆ తర్వాత ఎవరైతే వారి మార్గంలో ఉంటారో వారికి వస్తాయి ఇందులో మరొక విషయం కూడా మనకు బోధ పడుతుంది అదేమిటంటే అల్లా ఎవరినైనా ప్రేమించాడంటే వారిని పరీక్షిస్తాడు అని ప్రవక్త చెప్పారు ఈ పరీక్షలు వినుకుంటూ వస్తున్నారు మీరు వేరే హదీసుల ద్వారా కురాన్ యొక్క ఆయతుల ద్వారా కూడా ఎన్నో రకాలుగా ఉండవచ్చు మన ధనంలో కానీ మన సంపాదనలో కానీ మన యొక్క సంతానంలో కానీ మన యొక్క పొలాలలో కానీ మన ఆరోగ్య విషయంలో కానీ ప్రతి దాంట్లో మన యొక్క ధర్మంలో ఎలాంటి పరీక్షలైనా కానీ ఫమన్ రదుయ్యా ఎవరైతే ఈ పరీక్షలో నెగ్గుతారో అల్లాకు ఇష్టమైన రీతిలో మసలుకుంటారో వారికి అల్లా యొక్క ప్రసన్నత లభిస్తుంది మరెవరైతే అల్లా యొక్క ప్రసన్నతకు వ్యతిరేకంగా కోప ఆగ్రహాలకు గురి అయి అల్లాకు ఇష్టం లేని మాటలు మాట్లాడతాడో అలాంటి వ్యక్తికి ఏం జరుగుతుంది అల్లా యొక్క ప్రసన్నత అనేది ప్రాప్తించదు ఇక ఎవరికి అల్లా యొక్క ప్రసన్నత ప్రాప్తించదో పాపం వారు చాలా నష్టంలో ఉండిపోతారు అందు గురించి సహనం చాలా గొప్ప విషయం సహనం ఉంటేనే మనం అన్ని రకాల రకాల లాభాలు పొందగలుగుతాము అల్లాహతల మనందరికీ మన జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యకు మనం మంచి ఓపిక సహనాలు అల్లాకు ఇష్టమైన రీతిలో మనం మెలుగుతూ ఉండేటువంటి సద్భాగ్యం అలా మనకు ప్రసాదించుగాక ఆమీన్ వాహరుదావాన్ అలహదుల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలం అయికం వరహమూల వబర్కూ